జ్ఞానస్య తావత్ త్రివిధత్వం ఉచ్యతే సర్వూతూ ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం సర్వభూతేషు అవ్యక్తాదిస్థావరాంతు భూతేషు ఏన జ్ఞానేన ఏకం భావం వస్తు భావశబ్దో వస్తువాచి ఏకం ఆత్మవస్తు ఇత్యర్థ అవ్యయం నవ్యేతి స్వాత్మనా ధర్మై వా కూటస్థనిత్యం ఇత్యర్థ ఈక్షతే ఏన జ్ఞానేన పశ్యతి తంచ భావం అవిభక్తం ప్రతిదేహం విభక్తేషు దేహభేదేషు న విభక్తం తదాత్మవస్తు వ్యోమవత్ నిరంతరం ఇత్యర్థ తత్ జ్ఞానం అద్వైతాత్మదర్శనం సాత్వికం సమ్యగ్దర్శనం విద్ధి ఇది యాని ద్వైతదర్శనాని అసమ్యగ్భూతాని రాజసాని తామసాని చైతి న సాక్షాత్ సంసారోచ్ఛిత్తయే భవంతి